శోకమోహాపనయనాయ లౌకికోన్యాయ స్వధర్మమీ చావేక్ష్య ఇత్యాద్యై శ్లోకై ఉక్తో నతు తాత్పర్యేణ పరమార్థదర్శనం ఇహ ప్రకృతం తచ్చ ఉక్తం ఉపసంహరతి ఏషా తే భిహితా విభాగ ప్రదర్శనాయ ఇహ హి దర్శితే విభాగే ఉపరిష్టాత్ జ్ఞానయోగేన సాంఖ్యానాం कर्मयोगेन योगिनाम् इति निष्ठाद्वयविषयम् शास्त्रम् सुखम् प्रवर्तिष्यते श्रोतारश्च विषयविभागेन सुखम् ग्रहीष्यन्ति इति अत आह एषा तेभिहिता साङ् बुद्धिर्योगे त्विमाम् शृणु बुद्ध्यायुक्तो यया पार्थकर्मबन्धम् प्रहास्यसि एषा ते तुभ्यम् अभिहिता उक्ता साङ्ख्ये परमार्थवस्तुविवेकविषये बुद्धिः ज्ञानम् साक्षात् शोकमोहादिसंसारहेतुदोषनिवृत्तिकारणम् योगे तु तत्प्राप्त्युपाये निःसङ्गतया द्वन्द्वप्रहाणपूर्वकम् ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే సమాధియోగే చ ఇమాం అనంతరమేవ ఉచ్యమానాం బుద్ధిం శృణు తాం బుద్ధిం స్తౌతి ప్రరోచనార్థం బుద్ధ్యాయయా యోగవిషయయా యుక్తో హే పార్థ కర్మబంధం కర్మ ఏవ ధర్మాధర్మాఖ్యో బంధ కర్మబంధ తమ్ तम् प्रहास्यसि ईश्वरप्रसादनिमित्तज्ञानप्राप्तेः इति अभिप्रायः